సూరిగా ఇంతకీ మీ ఆవిడ మీదబడి కలబడి కొడుతుందంటే ఇంతకీ దానికి నువ్వు ముగుడువా లేక నీకు అది ముగుడురా ఆడముండవ కావా సిగ్గు శరమన లేవా ఆడముండవ కావా సిగ్గు శరమన లేవా ఆడముండవ కావా సిగ్గు శరమన లేవా ఆడముండవ కావా సిగ్గు శరమన లేవా మగ రాజులకి నువ్వు ముగుడవుతావా మగ రాజులకి నువ్వు ముగుడవుతావా ఓయ్ కర్ణమనాయుడు ఎవరనుకున్నావు కళ్ళు కానక నిలుగుతున్నావు నాయుడు బాబును చూడకున్నావో నాయురాల బాగంటావా నడుస్తున్నావో బాబుల మాటలు బాగంటావా దగకూరలందేమంటావా ఆరుకోతలో కూర్చున్నందుకు కనికరించమని కాలు పట్టుకో కాదన్నావా లేదన్నావా చిలకొడతాం సాబాతాం సిగ్గులేని కానా కర్ణాన్ని నేను కానా సిగ్గులేని కానా కరణాన్ని నేను కానా సిగ్గులేని కానా కరణాన్ని నేను కానా సిగ్గుపడే తప్పు మేము చెయ్యలేదు మాయ మాటలాడి తగు పెట్టలేదు సిగ్గుపడే తప్పు మేము చేయలేదు మాయ మాటలాడి తగు పెట్టలేదు ఊరు సొమ్ముతినే మేము బతకలేదు వరదండి తిరిగినట్టు తిరగలేదు ఊరు సొమ్ముతినే మేము బతకలేదు ఓరమంది తిరిగినట్టు తిరగలేదు సిగ్గు మీరు తెలుసుకొని వెళ్ళరండి మాయ మాటలు ఇంకెక్కడ చెప్పకండి நீரல்ல ரெண்டு